శృణు యోగస్య మాహాత్మ్యం వేదేషు యజ్ఞు తపస్సు చైవ యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం వేదేషు సమ్యగధీతేషు యజ్ఞు సాద్గుణ్యేన అనుష్ఠితేషు తపస్సు చ సుతప్తేషు సమ్యగ్దత్తు ఎత్తు పుణ్యఫలం పుణ్యస్ ఫలం పుణ్యఫలం ప్రదిష్టం శాస్త్రేణ అత్యేతి అతీత్య గచ్చతి తత్సర్వం ఫలజాతం ఇదం విదిత్వా సప్తప్రశ్ననిర్ణయద్వారేణ ఉక్తम् సమ్యగవధార్య అనుష్ఠాయ యోగీ పరం ప్రకృష్టం ఐశ్వరం స్థానం ఉపైతి ప్రతిపద్యతే ఆద్యం ఆదౌ భవం కారణం బ్రహ్మ ఇత్యర్థ ఇది శ్రీమహాభారతే शतसाहस्र्याम् संहितायाम् वैयासिक्याम् भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे तारकब्रह्मयोगो नाम अष्टमोऽध्यायः इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्य गोविन्दभगवत्पूज्यपादशिष्य श्रीमदाचार्यश्रीमच्छङ्करभगवतः कृतौ श्रीमद्भगवद्गीताभाष्ये ब्रह्माक्षरनिर्देशो नाम अष्टमोऽध्यायः